శనై ఉపరమ్యతే దాని సూత్రం ఏంటండి శనై శనై ఉపరమ్యతే క్రమముగా క్రమముగా శాంతముగా ఎలా చేయాలి క్రమంగా చేయాలి శాంతంగా చేయాలి స్వాధీనపరుచుకునేట్టు చేయాలి అర్థమైందండి శనై శనై ఉపరమ్యతే కాబట్టి మీరు ఏ సాధనలైనా చేయండి అవి క్రమంగా చేయాలి శాంతంగా చేయాలి స్వాధీనపరుచుకునేట్లు చేయాలి ఉదాసీన వైఖరితో చేయాలి సాక్షిభావంతో చేయాలి ఏదో బ్రహ్మాండం మీద పడిపోయింది పిడుగుల మీద పడ్డట్టు చేయకూడదు ఏది కూడా చాలామంది అలా చేసేవాళ్ళు కూడా కనబడుతున్నారు ఇప్పుడు అర్జెంటుగా ఈ జన్మలో నేను ఇప్పుడు ఈ క్షణంలోనే ముక్తుడిని అయిపోవాలనే పేరాశ కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకని పేరాశ అంటున్నానంటే సరి అయిన సన్నద్ధత లేకుండా గెట్ రెడీ ఇవన్నిటినీ దానికోసం సమాయత్తపరచాలి నీకున్న పనిముట్లని శరీరం ప్రాణం మనసు బుద్ధి చిత్తం అహంకారం వీటిని సమాయత్తపరచాలి ముక్తి దిశగా ఉన్ముఖత్వం కలిగేది చేయాలి ఈ పనిముట్లని నువ్వు నువ్వు నేను ఈ జన్మలో ముక్తిని సాధించాలి అనేది వాటి చేత అడిగించేటట్లుగా వాటిని తయారు చేయాలి అర్థమైందండి అవి ఇప్పుడు ఎటుపక్కకు తిరిగి ఉన్నాయి దాని దృశ్య ప్రపంచం వైపు తిరిగి ఉంది ఏనుగు బొమ్మను చూడగానే ఏనుగు అయిపోతుంది అవునా కాదు నువ్వేం చూస్తే అదే అవుతావు ఏ విషయ ప్రభావం కలిగితే అది అవుతావు శబ్ద స్పర్శ రూపరసగంధాలలో ఏది కలిగితే అది అయ్యావు ఇప్పుడు ఇంతకు మనం ఎన్ని లక్షణాలు చెప్పాము ఎందుకు పదిహేనే చెప్పాము ఇంకా లేవా కానీ పదిహేనునే ప్రధానంగా పట్టుకోవాలి మనకి ఎన్ని తిథులు పదిహేను తిథులు పదహారు పదహారండి పదిహేనా పదహారా పదహారు పదిహేనా పదహారా పదహారు ఎందుకు పదహారు పోని అమావాస్య పౌర్ణమి అది అది లేకపోతే దానికి విలువ లేదు ఆ పదహారవదైనటువంటి నిష్కళ పౌర్ణమి అమావాస్య ఆ చంద్రుని యొక్క వృద్ధిక్షయాలను బట్టి పెట్టారనమాట ఎందుకు చంద్రుడిని బయట పెట్టారు మన మనసుకి ఆయనకి డైరెక్ట్ లింక్ ఉంది కాబట్టి కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి ఇందాక ఏం చెప్పుకున్నారు చివరి ఐదు లక్షణాలు చెప్పండి చూద్దాం నిరామయం నిరవయవం నిరామయం నిరంజనం నిర్లేపం నిర్గుణం తర్వాత ఏంటి పదహారవది నిష్కళ పదహారవది ఏంటండి నిష్కళ ఈ పదహారు తిథులకి ఈ పదహారు లక్షణాలని గుర్తుపెట్టుకోవాలి ఈ పదహారు తిథులకి పదహారు లక్షణాలు గుర్తుండాలన్నమాట సంకల్పం చెప్పేటప్పుడు రోజు పూజ చేసేటప్పుడు చెప్పుకుంటున్నావా లేదా నువ్వు ఆసేతు హిమాచలం ఏ దేవాలయానికి వెళ్ళినా రకరకాలైన పూజలు కనబడతాయా కనపడవా కనబడతాయి మంత్రపుష్పం అదే అన్ని చోట్ల ఒకటే ఉంటుంది అంతేనా కాదా ఏమైనా వేరు వేరుగా ఎందుకు పెట్టలా ఎందుకు వేరు వేరుగా పెట్టలా ఏకో దేవయద్ధార రేవదసి ఉభే అనేది సూత్రం అనమాట ఈ అనంత విశ్వమంతా ఒక దేశమైతే ఈ దేశం మొత్తానికి ప్రభు ఒక్కడే ఒక్కడే సబ్కా మాలిక్ ఏక అందుకనే మంత్ర పుష్పం కూడా ఒక్కటే ఏ దేవుడైనా మంత్ర పుష్పం సమానమే అర్థమైందండి ఈ మంత్ర పుష్పంలో పరమాత్మ స్థానం ఎక్కడని చెప్పారు పరమాత్మ స్థానం ఎక్కడని చెప్పారు అసలు చెప్పారా చెప్పలేదు మంత్ర పుష్పంలో చెప్పారా నీవారశు కవర్తన్వి సీతాభాస్వజనూపమా तस्यात्शिखायामध्ये పరమాత్మా व्यवस्थितः స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర సో అక్షర పరమస్వరాట్ విన్నారా ఇది మంత్రపుష్పం గుడి దగ్గరికి వెళ్ళారు మీ చేతిలో పువ్వు పెట్టాడు అంతేనా ఆ చేతిలో పువ్వు పట్టుకుని ఆయన చదువుకుంటూ పోయాడు మళ్ళా పువ్వు ఇచ్చేయండి బాబు అంటే ఇచ్చేసాం అంతే ప్రతిదానికి ఏజెంట్ పెట్టుకోవడం అయిపోయింది ముక్తికి కూడా ఏజెంటేనా నీకు ముక్తి వస్తున్నా అప్పుడు ఆయనకు వస్తా ముక్తి అంతేనా కాదు కాబట్టి నువ్వు ఇచ్చే అర్ధ రూపాయకో రూపాయకో ఏజెంట్లు పనికిరాదు నువ్వు స్వయంగా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి కనైనా మారండి విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం మంత్రపుష్పం రోజువారీ మీరు ఏవైతే పఠిస్తున్నారో అర్చనలు చేస్తున్నారో తెలుసుకుంటున్నారో వాటన్నింటి యొక్క అర్థాన్ని భాష్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే వెనక్కి తిరిగి చూస్తే జీవితం వృధా అయినట్టు కనబడుతుంది మీ తర్వాత తరాలు అడిగితే ఉండదు మన దగ్గర అంతా ఖాళీయే యార్లగడ సీతారత్నం గారు అంటుంటారు చాలా మంది డాక్టర్లు బోల్డ్ సార్లు వెరిఫై చేశారంటే బుర్రలో ఏమి లేదని తేల్చారని అంటూ అర్థమైనా చివరికల అంతా ఖాళీ అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి నువ్వు నీవారసు కవర్తన్వి అంటే ఏంటి ఒకటి చెప్తా నీవారశోక కవర్తన్వి అంటే ఏంటి నీవార వారశోకం అంటే వరి ముళ్ళు వడ్ల గింజలు తెలుసా వడ్ల గింజ ఒక ముళ్ళు ఉంటుంది తెలుసా ఆ ఎంత ఉంటుందండి అది అంతా అణుస్వరూపం అది ఎంత ఉంటుంది అణు అంత నివార శోక వర్తన్వి వర్తన్వి అంటే అలా నీ నీ తనువులో ఒక అనుష్ఠానంలో ఒక అనుష్ఠానంలో ఆయన వర్తిస్తున్నాడు నర్తిస్తున్నాడు నివార శోక వర్తన్వి అంత అణు అణు అణు అంత జాగా ఒకడున్నట ఖాళీ ప్రదేశం ఎక్కడ ఎక్కడుందండి అది ఒక అణువంత స్థానం ఎక్కడుంది దక్షిణ నేత్ర మధ్య స్థానం అందున్నది అన్నది దృగ్దీక్ష సాంప్రదాయం అర్థమైందా దృగ్దీక్ష సాంప్రదాయం ఏం చెప్పింది దక్షిణ నేత్ర మధ్య స్థానమందు నివార శోకం వరిముళ్ళంత ఖాళీ స్థలం ఉందట ఆ ఖాళీ స్థలంలో ఒక అణువు వర్తిస్తోంది నర్పిస్తోంది निवारशोकवर्तन्वी సీతాభా సత్యనుపమ ఎటువంటిదట అది మెరపు వలే ఉంది భాక్ మెరపు వంటి ప్రకాశం కలిగి ఉంది ఎలా ఉంది బంగారు వర్ణంలో ఉంది అర్థమైందండి ఏ వర్ణంలో ఉంది బంగారు వర్ణంలో ఉంది మెరపు వంటి ప్రకాశాన్ని కలిగి ఉంది సత్యనుపమ తనకు తానుగా ఉంది అణు అణుస్వరూపంగా ఉంది ఇట్లా ఏ స్థానంలో అయితే ఈ పరమాత్మ మెరపు వలె ప్రవర్తిస్తోందో ఆయన పేరు కొండరీకాక్షుడు ఈయన పేరేమిటండి కొండరీకాక్షుడు ఎక్కడ ఈయన ఆ నేత్ర మధ్యస్థానం అందు ఈయన ప్రసాదం కళ్ళకదుకుంటారా ఇంకే జ్ఞానేంద్రియాలకన్నా అద్దుకుంటారా ఏ ఏ అక్కడే ఉన్నాడు నేత్ర మధ్య స్థానమందు పుండరీకాక్షుడు ఉన్నాడు వాళ్ళెవరో నివేదన పెట్టడం కాదు నువ్వే ప్రతిదానిని ప్రసాద బుద్ధితో ఆ పునరీకాక్షుడికి అర్పించి వైశ్వానరుడికి అర్పిస్తున్నావు అదే ఆయన పది తరాల ముయ్యాలా ఇప్పుడు సాధారణంగా ప్రసాదం అనగానే మనం ఏం చేస్తున్నాం కళ్ళల్లో ఎక్కడ పడుతుందోనని ముందు కళ్ళు మూసేసాం ఆహా తగిలించడానికి కళ్ళకు తగిలించక్కర్లేదమ్మా ఈ భావన తెలియాలి నీకు మొట్టమా అక్కడ పుండరీకాక్ష స్థానం ఉందని తెలియాలి నీకు మొట్టమా అప్పుడు నీకు ఈశ్వర స్మరణ కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు మీ అందే ఉన్నాడు అర్థమేనండి ఇది ఒక అర్థం సరే ఇంకా దాని అవతలం కావు ఏమిటది తస్యాత్ శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత ఆ మెరపు వలె ప్రకాశిస్తున్నటువంటి బంగారపు రంగులో ప్రకాశిస్తున్నటువంటి ఆ అనుష్ఠానంలో ఒక శిఖ ఉన్నది అగ్రస్థానం ఉంది అక్కడ పరమాత్మ ఉన్నాడు దీనినే భూమా కూడా అన్వయించి చెప్పచ్చు దీనినే అష్టదళ పద్మస్థానమైనటువంటి హృదయ స్థానానికి కూడా అన్వయించి చెప్పచ్చు అన్వయ భేదమే స్థితి భేదం స్థాన భేదం అర్థమేనండి ముందు కనీసం ఇట్లా తెలుసుకోండి తర్వాత మీరు మీ అనుభవ స్థితిని బట్టి దాన్ని ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోవచ్చు ఆయన ఎటువంటి వాడట తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత ఆయన ఎటువంటి ఆయన స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు ఆయనే ఇంద్రుడు ఎట్సెట్రా దేవతలు ఇంద్రుడి పేరు చెప్తే ఆ వెనుకున్న పరివారం అంతా చెప్పేసినట్టే ఇంద్రియాధిష్టాన దేవతలందరి పేర్లు చెప్పేసినట్టే అర్థమైందండి ఇంకెవరు సో అక్షర ఏ స్వరూపుడు అండి ఆయన ఇప్పుడు అక్షర స్వరూపుడు ఆయన పురుషోత్తముడు కాదు ఎవరండి అక్షర స్వరూపుడు సో అక్షర పరమస్వరాట్ పరం ఆయన లక్షణం ఏమిటి బరం ఇంకేమిటి స్వరాట్ ఈ స్వరాట్ అనే శబ్దం ఎక్కడన్నా వినట్టుందా ఎక్కడ ఉంటుందండి అది విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు ఎవరు వీళ్ళు జీవతను చతుష్టయము ఈశ్వరతను చతుష్టయము నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది శరీరాలు అర్థమైందండి ఆ ఎనిమిది శరీరాలకి ఎనిమిది ప్రపంచాలు ఆ ఎనిమిది ప్రపంచాలకి ఎనిమిది వ్యవహారాలు ఎనిమిది వ్యవహారాలకి ఎనిమిది మంది సాక్షులు అర్థమైందండి ఈ ఎవరైతే ఆ సాక్షి స్థానం ఉందో ఆ స్థానం పేర్లు మాట్లాడుతున్నామా విశ్వడు తైజసుడు ప్రాంగ్యుడు ప్రత్యేగాత్మ ఇవి జీవతన చతుష్టయంలో ఉన్నటువంటి సాక్షులు ఈశ్వర తన చతుష్టయంలో ఉన్నటువంటి సాక్షి స్వరూపాలు ఏమిటి విరాట్ హిరణ్య గర్భ నవ్యాకృత పరమాత్మ అర్థమైందండి ఇందులో బింబాలేవి ప్రతిబింబాలేవి ఈశ్వర తనువులు బింబ సమానం జీవతనువులు ప్రతిబింబ సమానం రోజు మీరు అర్థం మీద నిలబడుతున్నారా లేదా ఏమండి పడుతున్నారా లేదా అద్దంలో పడుతున్నారా అద్దం ముందు నిలబడుతున్నారా ఏమండి అద్దంలో పడుతున్నారా అద్దం ముందు నిలబడుతున్నారా అంటే ప్రతిబింబంతో ఐక్యతా భావన కనుక నీకు కలిగింది అనుకోండి అబ్బా నేను నన్ను నేనే చూసి మురిసిపోయాను అనుకున్నాం అనుకోండి అప్పుడు అద్దంలో పడ్డావు అర్థమైందా దీన్ని అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు అన్నమాట ఇట్లా చెప్తాను ఒకవైపు అన్వయం చేస్తే ఒక అర్థం వస్తుంది మరోవైపు అన్వయం చేస్తే మరో అర్థం వస్తుంది చాలా వరకు వేదాంత పుస్తకాలలో గ్రంథరాజాలలో ఈ అన్వయ వ్యతిరేక పద్ధతిని ఆశ్రయిస్తారు ఒక ఒక పదాన్ని ప్రధానం చేసి గనక దానికి వ్యాఖ్య చెప్తే ఒక అర్థం వస్తుంది అదే ఇంకొక పదాన్ని ప్రధానంగా చేసి కనుక మనం వ్యాఖ్య చెప్తే వేరే అర్థం వస్తుంది రెండు ఒకచోటే ఉంటాయి అన్నమాట కాబట్టి రోజు మనం అద్దంలో పడుతున్నామా అద్దం ముందు నిలబడుతున్నామా ఎందుకు ఎందుకు మనల్ని మనం చూసుకోకపోతే ఉండలేం కాబట్టి మనల్ని మనం చూసుకోకపోతే అదే సత్యం మనల్ని మనం చూసుకోకపోతే ఉండలేము నిన్ను నువ్వు చూసుకోకపోతే ఉండలే ఓసారన్నా చూసుకోవాలి రోజులో లేకపోతే ఏదో అసంతృప్తి ఏం చేసామనేది కాదు ప్రశ్న అక్కడ ఒక్క క్షణమైనా దాని మీద నిలబడితే సంతృప్తి అర్థమైందండి ఆ క్షణంలో ఏం జరిగింది ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నావు నిన్ను నువ్వు తెలుసుకునే లక్షణం అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లక్షణాన్ని ప్రధానంగా స్వీకరించాలి అర్థమైందా ద్వైతం అంతా సాధనలతో కూడుకుంటుంది అద్వైతం అంతా లక్షణాలతో కూడుకుంటుంది నిరంతరాయంగా అద్వైత దర్శనం చేయాలన్నమాట మన రోజువారీ జీవితంలో కాబట్టి అది కూడా మంచిదే అదే ద్వైత దృష్టితో చూసామనుకో ఏమయ్యావు అదే భ్రాంతికి గురే అదే అద్వైత పద్ధతిగా చూసావు ఓహో నన్ను నేను తెలుసుకోవడంలో భాగంగా అద్దం ముందు నిలబడ్డాను ఇప్పుడు నేను ప్రధానమా ప్రతిబింబ ప్రధానమా నేను ప్రధానమా ప్రతిబింబ ప్రధానమా ఎవరు ఇట్లా మాట్లాడాల అంత సైలెంట్గా ఉన్నారు నువ్వే ప్రధానం అద్దంలో ప్రతిబింబం ప్రధానం కాదు అవునా కదా ఎలా చెప్పగలవు బొట్టు సరిగా లేదని ప్రతిబింబానికి బొట్టు పెట్టు బొట్టు సరిగా లేదని ఎవరికి పెట్టాలి ప్రతిబింబానికి పెట్టు అప్పుడు ఏమయ్యావు భ్రాంతిగతమైన పద్ధతి అంతేనా కాదు ఎవరికి పెట్టావు నిన్ను నువ్వే సరి చేసుకున్నావు అప్పుడు అర్థమైతే దర్శనమే అది నిన్ను నువ్వు తెలుసుకున్నావు నీ స్వస్థితిలో నువ్వు ఉండేటట్లుగా చూసుకున్నావు బింబ ప్రతిబింబ న్యాయాన్ని ఇక్కడ స్ఫురణకు తెచ్చుకోవాలి అర్థమైందండి నేనెవరిని పరమస్వరాట్ నేను వాణ్ణి పొద్దున్నీ ఏం చెప్తున్నావు బ్రహ్మైవాహమస్మి ఆ బ్రహ్మం అంటే అందులో నాలుగు భాగాలు ఉన్నాయి ఆ బ్రహ్మములో నాలుగు భాగాలు ఉన్నాయి ఏమిటవి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు ఈ నాలుగు కలిపితే బ్రహ్మం ఈ నాలుగు కలిపితే కూటస్థుడు విడిగా కాదు ఈ నాలుగు కలిపితే కూటస్థుడు వాడే బ్రహ్మం అదే విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యేగాత్మ ఈ నాలుగు భాగాలు కలిపితే జ్ఞాత ఈ నాలుగు భాగాలు కలిపితే జ్ఞాత ప్రత్యక్ పరమాత్మల అభిన్నులు మూడవ లక్షణం మూడవ లక్షణం ఏంటి ప్రత్యక్ పరమాత్మల అభిన్నులు ప్రత్యేగాత్మ పరమాత్మ వేరు వేరు కాదు జ్ఞాత కోటస్థుడు వేరు వేరు కాదు పిండాండము బ్రహ్మాండము వేరు వేరు కాదు ఒక్కటే ఏ రీత్యా ఒకటే లక్షణ రీత్యా ఒకటే అర్థమైందండి సముద్రంలో ఉన్న ఉప్పు నువ్వు పొద్దున కూరలో తిన్న ఉప్పు ఒకటేనా కదా ఒకటే ఎలా అవుతుంది లక్షణ రీత్యా ఒకటే అయింది ఇది బాగా గుర్తుపెట్టుకోండి లక్షణ రీత్యా ఒకటే అయింది కానీ సముద్రం తెచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్న సముద్రం తెచ్చి నీ కూరలు వేసామా వేయలే ఆ స్థూలార్థాన్ని స్వీకరించకూడదు అనమాట అర్థమైందండి కాబట్టి ఏం చేయాలి మన జీవితంలో ఎప్పటికప్పుడు లక్షణ పద్ధతిని ఆశ్రయించాలి ఎందుకని ఎందుకు లక్షణ పద్ధతిని ఆశ్రయించాలి లక్ష్య నిర్దేశమే లక్షణం అర్థమైందండి లక్ష్య నిర్దేశమే లక్షణం ఎవరైతే ఈ లక్షణ పద్ధతిని ఆశ్రయించి ఉంటారో వారు లాక్షణికులు ఎవరైతే ఈ లక్షణ పద్ధతిని ఆశ్రయించి ఉంటారో వాళ్ళందరూ ఎవరు లాక్షణికులు మనమందరం ఎవరు ఇప్పుడు నిరంతరాయంగా నీ యొక్క మాట చేత తలపు అన్నింటిలో ఈ అద్వైత దర్శనాన్ని గనక నువ్వు చేసినట్లయితే లక్షణ ప్రధానంగా గనక నువ్వు జీవించినట్లయితే ఇందాక చెప్పినటువంటి ఎన్ని లక్షణాలండి ఏమిటిది నేను ఆత్మస్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు ఆనంద స్వరూపుడు నేను ప్రకాశ స్వరూపుడు నేను సాక్షి స్వరూపుడు రివర్స్ నేను స్వరూపుడు నేను శిష్యుడను నేను శుద్ధుడను నేను బుద్ధుడను నేనే శివుడను మళ్ళా నిరవయం నిరామయం నిరంజనం నిర్లేపం నిర్గుణం ఆఖరికి ఇవన్నీ కలిపితే ఈ పదిహేను కలిపితే పదహారవది ఈ పదిహేను పదహారవ దాంట్లో అంశీభూతములై ఉన్నాయి అదేమిటది నిష్కళ కాబట్టి ఇదే ముద్ర కంసపనదని ముందే చెప్పే లింగ ముద్ర అర్థమైందండి ఈ అంగ శరీరంలోనే లింగ శరీరం ఉన్నది ఈ అంగ శరీరంలోనే లింగ శరీరం ఉన్నది మనం దాన్ని పట్టించుకోవడల్లా నేను పెట్టుకున్నావు ఎంతసేపు ఎర్రగా ఉందా బుర్రగా ఉందా అనుకోవడమే దాని పని పని పాట లేకపోతే కానీ దానికి ఏమి అక్కడేమి ప్రమేయం లేదు జనన మరణాలు ఎర్రగా ఉంటే రావా నల్లగా ఉంటే పోతాయి నేను చూసి భయపడి ఏం పోవు కాబట్టి సృష్టి ధర్మాలన్నీ నీ నామరూపాలను ఆశ్రయించి పని జరగడం లేదు లక్షణ పద్ధతిగా జరుగుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు నల్లగా ఉన్నవాడికి ఒక వైద్యం తెల్లగా ఉన్నవాడికి ఒక వైద్యం అలా చేస్తాడా చేయడం లేదు నీ గురువు గారి దగ్గరికి వెళ్ళావు నల్లగా ఉన్న వాళ్ళకి ఒక పాఠం తెల్లగా ఉన్న వాళ్ళకి ఒక పాఠం ఇలా చెప్తాడా లేదు మరి ఎందుకు మనం నామరూపాలకు ప్రాధాన్యత ఇచ్చాం ద్వైత పద్ధతిగా భ్రాంతి పద్ధతిగా జీవించడం ప్రతిబింబ పద్ధతిగా జీవించడం అభ్యాసం చేశావు ఏం చేయాలి తద్వ్యతిరేకం లక్షణ పద్ధతిగా బింబ పద్ధతిగా లక్ష్యంలో స్థిరపడే పద్ధతిగా అభ్యాసాన్ని మార్చు సాధన అంటే ఏమిటి సాధన సాధనాత్ సాధ్యతే సాధ్యం సాధనాత్ సాధ్యతే సాధ్యం నువ్వు దేన్ని సాధించాలి మీ ఎదురుకుండా ఉన్న మీ ఆయన మీ ఆవిడ కాదు అర్థమైందండి మనం ఇప్పటివరకు ఎవరిని సాధించాం మన ఎదురుకుండా వాడిని బాగా సాధించాం వాడిని సాధించమని చెప్పడల్లా సాధన సాధ్యతే సాధ్యం లక్షణ పద్ధతిగా నువ్వేం చేయాలి ప్రతిబింబ పద్ధతి నుంచి బింబ పద్ధతికి మారాలి ఆ బింబ పద్ధతిలోను తెలుసుకుని వాడై ఆ బింబంలోనే ఐక్యత సాధ్యమవుతుంది ఏకత్వం సాధ్యమవుతుంది దాన్ని అధ్యయనం చేసి పిండ బ్రహ్మాండ పద్ధతిగా అన్వయం నేర్చుకుని సాంఖ్య విచారణ ఏం చేయాలి పిండ పద్ధతిగా బ్రహ్మాండ పద్ధతిగా ఈ రెండు సాంఖ్య విచారణలని బాగా అర్థం చేసుకుని వాటిని సాక్షి ధర్మంగా అంటే బింబ ప్రతిబింబ న్యాయం ద్వారా విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యేగాత్మ విరాట్ గర్భ అవ్యాకృత పరమాత్మ దేవతను చతుష్టయం కలిపితే జ్ఞాత ఈశ్వరతను చతుష్టయం కలిపితే కోటస్థుడు జ్ఞాత కోటస్థుడు లక్షణ పద్ధతిగా ఒక్కడే ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి బ్రహ్మైవాహమస్మి ఇది బ్రహ్మైవాహమస్మి అంటే ఈ రెండు ఒక్కళ్ళేని ఎవరికైతే స్వానుభూతి నిర్ణయం జరిగిందో వాడు బ్రహ్మైవాహమస్మి ఆ స్థానంలో నిలబడుండు అక్కడి నుంచి చూడు ఈ దర్శనాన్ని ఏమంటారు నిరపేక్ష పద్ధతి అంటారు పైనుంచి చూడటం ఉత్ ఆసీనత ఇదే ఉదాసీనత అంటే ఎక్కడ ఉండాలి కూటస్థ స్థానంలో ఉండాలి అక్కడుండి ఐదైదులు ఇరవై ఐదు బ్రహ్మాండాన్ని ఐదైదులు ఇరవై ఐదు పిండాండాన్ని ఒకేసారి చూడాలి అట్లా చూసేవాడిని ఏమన్నారు దృక్ వాడెవడు దృక్ స్వరూపుడు ఈ ఎవరు ఇప్పుడు దృక్ స్వరూపుడు వీడికి ఏమి లేదు ఆ దృశ్యం లేదు దృశ్యం లేకపోతే బింబ ప్రతిబింబ లక్షణాలు ఎలా చెప్తావు అద్దం ముందు నిలబడ్డావు నీ ప్రతిబింబాన్ని నువ్వు గుర్తించే స్థితిలో లేవు ఎవరైనా మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఎదురుకుండా తీసుకొచ్చి అర్థం పెట్టారనుకో చూడలేవా గుర్తించలేవా చూడలేవా గుర్తించలేవా అదిట చూపే లేకపోతే గుర్తించేది ఏమిటి కాబట్టి ఇప్పుడు మనకి ఏమి లేదట చూపే లేదు కళ్ళున్న అంధులం అందుకే పొద్దున మనం దేంతో పోల్చాం ఆ అర్థమైందండి అదే అంతర్నేత్రం ఎవరికైతే తెలుసుకుందో జ్ఞాన నేత్రం ఎవరికైతే తెరుచుకుందో వాడేమిట బింబ ప్రతిబింబ న్యాయాన్ని ఆధారంగా చేసుకుని లక్షణ పద్ధతిని ఆశ్రయంగా తీసుకుని లక్ష్య స్థితిలో స్థిరంగా ఉండి నేను కూటస్థుడను నేను పంచీకరించబడని వాడను నేనెవరిని పంచీకరించబడనివాడను అంచితముగా వాడను ఐదైదులు ఇరవై ఐదులు ఐదైదులు ఇరవై ఐదులు ఆ ఇరవై ఐదు కాదు ఈ ఇరవై ఐదు కాదు నేను ఏకస్వరూపుడను ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ద్వితీయం బ్రహ్మ కాదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అద్వితీయం అంటే అర్థం ఏంటి పిండ బ్రహ్మాండములు వేరు కావని చెప్పడం ఈ రెండు ఒకటే సర్వసాక్షివి అప్పుడు నువ్వెవరివి సర్వసాక్షివి తత్పరంచావలోకయే ఈ కూటస్థమునకు పరమైన స్థితిని గనక నువ్వు దర్శించినట్లయితే అవలోకించినట్లయితే పరబ్రహ్మం అవుతుంది అక్కడ విడి ఇది లేదు దాంట్లో ఇప్పటివరకు చెప్పింది లేదు ఏదైతే నిర్ణయం చేసుకుంటూ వచ్చావో ఈ నిర్ణయ పద్ధతి అక్కడ ఏమైంది పరాత్పరం పరము పరాత్పరము పరమైనటువంటి పద్ధతిగా మారిపోయింది ఇటువంటి పరమైనటువంటి పద్ధతిగా పరతత్వాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో పరబ్రహ్మమును ఎవరైతే ఆశ్రయిస్తున్నారో పరమాత్మను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో ఈ జన్మలోనే ఎవరండి ఈ జన్మలోనే ముక్తులు ఈ జన్మలోనే ముక్తి ఈ జన్మలోనే ముక్తి అంటే ఏం చేయాలి ఇలా ఆశ్రయించాలి ఇలా మీ జీవితం ఉండాలి అర్థమైందండి లాక్షణిక పద్ధతిగా ఉండాలి లక్ష్యంలో స్థిరంగా ఉండాలి ఈ అద్వితీయ పద్ధతిగా ఉండాలి ఏకాత్మ పద్ధతిగా ఉండాలి వ్యష్టిగా ఆత్మస్వరూపుడు సమిష్టిగా బ్రహ్మస్వరూపుడు అనేటటువంటి లక్షణ పద్ధతిని ఆశ్రయించి జీవించు మనం అందరం రాబోయే రోజులలో ఈ రకమైనటువంటి లక్షణ పద్ధతిని ఆశ్రయించి మనమందరం బ్రహ్మనిష్ఠులుగా అయ్యే అవకాశం సద్గురు ద్వారా సాధించాలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం